నైనను దొల్తురు బద్ధుల బద్ధత్వమడవి చేతురు మీ వద్దకి వచ్చిన కని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దలాచే మీ ప్రసిద్ధిని వినివస్తి దిద్దూడి నే వట్టి బుద్ధిహీను కూడా నన్ను సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి మొద్దులనైనా తొలుతురు బద్ధుల బద్ధత్వం అడవి పాల్చేదు మీ వద్దకు వచ్చిన కానీ పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుపి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దలచే మీ ప్రసిద్ధిని విని వస్తి దిద్దుడి నే వట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుట్టి అందుకు తగిన యుక్తులు చెప్పి ఇది పదవిభజన